హృతి పలుకు శబ్దం ఏదైతే ఉందో అది అయం లోక కాబట్టి నువ్వు ధ్యానం చేసేటప్పుడు భో అనగానే ఈ లోకం నీకు వచ్చేసింది మనసులోకి వ్యాహృతి కాబట్టి భూ అనేటప్పుడు ఈ భూలోక దృష్టి లోక దృష్టితో నువ్వు చేస్తున్నావు గనక భూహు అనేటువంటి వ్యాహృతి ద్వారా లోక దృష్టి కాబట్టి ఇది భూలోకం అయం లోక కనుక భోహో ఇది వా అయం లోక ఇది భువ ఇది అంతరిక్షం భోర్భువత్సువ అన్నప్పుడు భోహో ఈ లోకం భువ అంతరిక్షం సువరిత్యసౌ లోక సువ ఇది అసౌ లోక అసౌ ఆ అసౌ అంటే ఆ మనకి ఎన్ని వచ్చుండే ఎన్ని మర్చిపోవడమే అసౌ భావన అభిదా పావని మత అప్పుడు చెప్పాను నేను అసౌ అంటే ఆ అని మీరులా ఆ పదం కరెక్ట్ గా పలకాలి అది కదా వర్ణ వర్ణస్వర ఆ అని గుర్తుపెట్టుకోవాలి ఆ అనకూడదు అది పోయింది అది అసౌ ఆ ఎన్ని గుర్తుపెట్టుకుంటే చాలు సరేనా అన్ని పదాలు మనకు రోజు వస్తున్నవే మర్చిపోకుండామే అసౌ ఆ లోకం ఏ లోకం ఇది తమాష చూసారా అయం లోక అంటే ఈ లోకం ఇది అసౌ లోక అంటే ఆ లోకం ఈ లోకం అంటే దిస్ ఆ లోకం అంటే దట్ ఇది అది కాదు దగ్గరుండేది ఇది దూరంగా ఉండేది అది కాబట్టి అంతరిక్షాన్ని అనలేదు ఎందుకో తెలుసు అంతరిక్షం మనకు కనపడుతూ ఉంది గనక కాబట్టి భూలోకం కనిపిస్తూ ఉంది అయంలోక అంతరిక్షం కనపడుతూ ఉంది సువహ భువహ ఇప్పుడు సువహ ఏదైతే ఉందో సువర్లోకం ఇది మనకు కనిపించడం లేదు అసౌలోక స్వర్గం స్వర్గలోకాన్ని అసౌలోక ఈ మూడు లోకాలు భూర్భువ భూలోకము అంతరిక్షము స్వర్గలోకము సరేనా మహహ ఏంటంటే ఇక్కడ మహ ఇత్యాదిత్య ఇది సూర్యలోకం <laughs> ఎందుకో తెలుసా మహ ఇతి ఆదిత్య సూర్యుడు ఎందుకండి మహా అనేటువంటి శబ్దాన్ని సూర్యుడికి ఎందుకు వాడాల్సి వచ్చింది ఆదిత్యేన వావ సర్వే లోక మహీయంతే అది అక్కడ ఈ ఆదిత్యుడు వల్లనే కదయ్యా సమస్త లోకాలు మహీయంతే వృద్ధి పొందుతూ ఉండేది అసలు లేకపోతే తెలియదు కదా ఏ లోకంలో ఎవరు ఉండాలన్నా ఒక లైట్ ఉండాలి కదా వాళ్ళకి ఏ లోకంలో లేకపోతే శోకమే కదా ఆ లైట్ సూర్యుడే కదా కాబట్టి అన్ని లోకాల్ని మహీ అంతే వృద్ధి పొందించేటువంటి వాడు సూర్యుడు గనక సూర్యుడు గనక కాబట్టి ఈ లోకం ఆ లోకం కాకపోవచ్చు ఆ లోకం ఈ లోకం కాకపోవచ్చు ఈ లోకాన్ని ఆ లోకాన్ని రెండింటినీ ప్రభావితం చేసేటువంటి వాడు జ్యోతిర్మయం చేసేటువంటి వాడు వృద్ధి పొందించేటువంటి వాడు సూర్యుడు గనక ఈ సూర్యుడు ఆదిత్య సూక్ష్మత్వాత్ కదా ఎందుకని ఈ లోకం ఆ లోకంలో లేదు ఆ లోకం ఈ లోకంలో లేదు సూర్యుడు ఈ లోకంలో ఉన్నాడు ఆ లోకంలో ఉన్నాడు అంతరిక్షంలో ఆయన ప్రకాశం అర్థమవుతుంది కనుక ఆదిత్యన బాబా సర్వే లోక మహీయంతే ఇది భూలోక దృష్టితో ఉపాసించడం అంటే భూవ్యాహృతి ఇక్కడ కాబట్టి లోక దృష్టితో భూవ్యాహృతని లోక దృష్టితో ఆచరించేటప్పుడు భూ అంటే ఈ లోకము అయం లోక భువహ అంతరిక్షం సువహ స్వర్గలోకం మహా ఇది ఆదిత్య కాబట్టి ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఈ ఆదిత్యుని చేతనే సూర్యుని చేతనే అన్ని వృద్ధి పొందుతూ ఉన్నాయి గనక ఇప్పుడు ఇంతకు ముందు అంగా అంగి అంగము అంగాని అన్నాం కదా ఇప్పుడు అంగి ఎవరు చెప్పండి ఆ అంతే సూర్యుడు అంగి <laughs> సరేనా మిగతాయి అంగాని కదా అంగాని కదా భూ స్వహ ఇప్పుడు మన దేహంలో ఇక్కడ ఉండేటువంటిది పాదవు తర్వాత బాహు తర్వాత శిరస్సు కదా ఇదేమో అంగి కనుక అంగి సూర్యుడయ్యాడు కదా పాదవు ఎవరు చెప్పండి ఆది వండర్ఫుల్ పక్కన వాళ్ళు చెప్పగానే టప్పని చెప్తుంటారు అయం లోకహ ఇది భూలోకం ఏదైతే ఉందో ఇది పానం కింద ఉంది కదా అంతరిక్షం ఏదైతే ఉందో అది బాహు శిరస్సు ఏదైతే ఉందో అది సువర్లోకం భో భువ స్వహ ఇప్పుడు అర్థమైపోయిందా మీకు ఈ విధంగా ఇలా కూర్చొని ఒకేసారి లోకాల్ని లోక దృష్ట్యా వ్యాహృత్యోపాసన ఈ వ్యాహృతుల్ని లోక దృష్ట్యా అంటే భూలోకము అంతరిక్షము స్వర్గము వీటన్నిటిని ప్రభావితం చేసేటువంటి సూర్య భగవానుడు ఆదిత్యుడు వీటిని వృద్ధి పొందించేటువంటి వాడు అని ఆ రోజుల్లో అలా కూర్చొని దీని మీద ధ్యానం ఉపాసన కాబట్టి భోహో భువ శువ మహ సరేనా ఇప్పుడు ఎట్లాగైతే మనం స్వామి యొక్క రూపం పెట్టుకొని ఆయన పాదాలను ముందు చూచి తర్వాత అలా చూచి మళ్ళీ ఆయన హృదయాన్ని చూచి ఆయన కంఠాన్ని చూచి ఇవన్నీ మీకు చెప్పలే నేను ధ్యానం క్లాసులో ఇంతకుముందు ఇలా చూడండి అక్కడి నుంచి కిందకి రండి కింద నుంచి పైకి పోండి పై నుంచి కిందకి రండి మళ్ళీ ఇలా నిలబడి ఇదిగో కానీ భూమి నుంచి ఎగరండి అంతరిక్షానికి పోండి అంతరిక్షాన్ని నుంచి పోండి స్వర్గానికి పోండి మళ్ళీ అక్కడి నుంచి రండి ఇక్కడ ఎందుకని అంతటా కూడాను పరివ్యాప్తం అయ్యినటువంటిది పరమాత్మే కాబట్టి మహహ అని ఎప్పుడైతే అన్నామో ఇది సూక్ష్మాతి సూక్ష్మం గనక ఆదిత్య ప్రకాశ జ్ఞాన ప్రకాశ కాబట్టి సూర్యునిలో ఉండేటువంటి ప్రకాశం ఏదైతే ఉందో అది బ్రహ్మే సూర్యమండలంతర్వర్తి అయినటువంటి నారాయణమూర్తే గనక మహ ఇది తద్బ్రహ్మ స ఆత్మ అదే బ్రహ్మము అదే ఆత్మ అర్థమైంది కాబట్టి లోకం అయిపోయింది నెక్స్ట్ ఏంటి నేను చెప్పను మీరు చెప్పబో చెప్పను దేవతా నెక్స్ట్ కమాన్ భోరితి వా అగ్ని భువైతి వాయు సువరిత్యాదిత్య మహ ఇది చంద్రమా చంద్రమసావ సర్వాణి జ్యోతిర్ంషి మహీయంతే ఇప్పుడు అగ్ని దృష్టితో ఐ మీన్ దేవతా దృష్టితో ఈ వ్యాహృతుల్ని ఉపాసించడం ఇంతకుముందు లోక దృష్టితో బాగా అర్థం చేసుకోండి లోక దృష్టితో వ్యాహృతోపాసన లోక దృష్టితో వ్యాహృత్యుపాసన ఇప్పుడు దేవతా దృష్టితో వ్యాహృత్యుపాసన ఇప్పుడు భోహో భువ సువహ మహహ అవే వ్యాహృతం నాలుగే భో ఇది వా అగ్ని భోహో ఇది వా అగ్ని కాబట్టి భోహో అనేటువంటిది అగ్ని అగ్నిదేవుడు భువయి తివాయు అగ్ని ఇక్కడే ఉంటుంది భూమిలో కదా చూసారా పాదవు వాయువు అది అదే చూసారా వ్యాపకత్వం అగ్ని ఎక్కడుంటే అక్కడే ఉంటుంది కానీ వాయువు అట్లా వ్యాపకత్వాత్ కాబట్టి భూరితి వా అగ్ని కనుక భూహు అన్నప్పుడు అగ్నిదేవుడు ఎందుకంటే దేవత పరంగా వ్యాహృతల్ని ఉపాసిస్తూ ఉన్నాం గనక భోరితి వా అగ్ని భువయితి వాయు సువరిత్యాదిత్య ఇక్కడ శుభ ఇది ఆదిత్య మహ ఇది చంద్రమా ఇక్కడ మహ ఇది చంద్రమాహ దేవతల్లో మహాశబ్దానికి చంద్రుడయ్యాడు లోకాల్లో సూర్యుడయ్యాడు ఇంతకుముందు ఎందుకు లోకాల్లో సూర్యుడయ్యంటే లోకాలు వృద్ధి పొందించేటువంటి వాడు చంద్రుడు ఎందుకు అయ్యాడంటే పోషించేటువంటి వాడు అంటాడు కాబట్టి లోకాలు ఉండడానికి సూర్యుడు కారణమైతే అవి బాగా పోషింపబడాలంటే చంద్రుడు కారణమై ఉన్నాడు చెప్తాను కాబట్టి మహయితి చంద్రమా చంద్రమసావావ సర్వాణి జ్యోతిగంషి మహీయంతే ఎందుకని చంద్రుడిని మనం మహా అనాల్సి వచ్చిందంటే ఈ చంద్రుని చేతనే కదా మిగతా ఉన్నటువంటి సకలములైనటువంటి జ్యోతిష్యులు ఏవైతే ఉన్నాయో ప్రకాశించేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను చక్కగా పోషింపబడుతూ ఉన్నాయి అని అంటే దేవతాహ చంద్రుడి వల్లనే పోషింపబడుతూ ఉన్నాయి మనకు కూడాను ఎందుకనంటే ఈ సస్య వృక్షాదులన్నీ కూడాను చంద్రుని వల్లనే అర్థమవుతుంది మనకు అసలు ఆహారంలో విటమినులు పుష్కలంగా ఉండడానికి కూడా చంద్రుడే కారణం చంద్రుడే కారణం పైగా అందుకని పూర్వపు రోజుల్లో ఆయుర్వేదంలో మందులు తయారు చేస్తే కూడాను కుప్పికట్లను తయారు చేసేవాళ్ళు మందులు వసంత రసాయనం పూర్ణ చంద్రోదయం ఇవన్నీ కూడాను మంచి బలానికి ఇప్పుడు మింగబాకండి అవి ఎందుకంటే ఇప్పుడు అవి మింగితే జీర్ణించుకోవడం కూడా కష్టం పని లేని వాళ్ళ ఇప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళ విషయం ఇవన్నీ వసంత కుసుమాకారం పూర్ణ చంద్రోదయం ఇవన్నీ కూడాను ఆయుర్వేదంలో మేము పర్సనల్గా చూసేవాళ్ళం మా తాతయ్య చెప్పేవాడు ఆయన మంచి ఆయుర్వేద వైద్యుడు నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు ఇట్లాంటి వేదం చూసేటప్పుడు అరే రే మన వాళ్ళల్లో వాళ్ళ దగ్గర యాక్చువల్గా ఆయనకి వేదం తెలియదు ఏదో ఉపాసన అది చేసుకునేవాడు కానీ పూజలు అవి చేసుకునేవాడు కానీ ఆయన ఇంత నాలెడ్జ్ కలిగినటువంటి వాడు మాత్రం కాదు కానీ ఆయుర్వేదంలో దిట్ట ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడాను ఆయన దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకుంటూ పోదే మాకు సాయంత్రం ఏం పని అంటే పిలిచి ఆయన ఖర్జూరపకాయలు కాయలు తెచ్చేవాడు ఖర్జూర పండ్లు అవి తీసుకొచ్చి మాకు పెట్టేవాడు మేమేం చేయాలి అవన్నీ చిన్న చిన్న మట్టి లాగా ఉంటాయి ఇట్లా ఇట్లా ఇట్లా ఉంటాయి ఇలా ఇట్లా ఉంటాయి అవన్నీ తమాషాలు అవన్నీ తీసుకెళ్లి మేము పైన పెట్టాలి అదే వచ్చిన డాబా ఇవన్నీ మేము తీసుకెళ్ళి దాంట్లో మందులు ఉంటాయి అవన్నీ తీసుకెళ్లి మేము పెట్టాలి అక్కడ వచ్చేసేయాలి మళ్ళీ పడుకోబోయే ముందు మేము అన్ని పోయి ఆ మూతలన్నీ తీసి పెట్టాలి వాళ్ళు <laughs> వచ్చేయాలి ఖర్జూరపకాయలు ఇస్తాడు మాకు మాకు అవి ఇస్తాడని మేము ఎత్తుకొని పరిగెత్తేవాళ్ళం ఇవన్నీ ఒక్కోసారి పరిగెత్తు పోయి పడగొట్టేవాళ్ళం కూడా <laughs> ఆయన దగ్గర దెబ్బలు తినేవాళ్ళం పగల కొట్టకుండా ఉంటే ఖర్జూరపకాయలు తినేవాళ్ళం పగల కొడితే దెబ్బలు తినేవాళ్ళం తినడం మాత్రం ఎప్పుడు ఉండేది పిల్లలు పిల్లల యొక్క భాగ్యం అది ఎప్పుడు వాళ్ళు తింటూనే ఉండాలి <laughs> ఏదో ఒకటి రుచికరమైందని దెబ్బలు దెబ్బలన్నది అర్థమైంది అది తీసుకెళ్లి పెట్టేవాడు మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ అన్ని తెమ్మనేవాడు మేము అన్నీ మళ్ళీ తీసుకొచ్చేవాడు ఎందుకో తెలుసా ఆ ఏవైతే వాళ్ళు ఈ రసాయనాలు ఇవన్నీ చేస్తారో చాలా మంది ఉండేవాళ్ళు అవన్నీ నూరుతూ ఉండేవాళ్ళు అక్కడంతా కూడాను ఆ తయారు చేసి అవి తీసుకెళ్లి వెన్నెల్లో పెట్టడం ఔషధులు ఆ వెన్నెల్లో పెట్టినప్పుడు ఆ మందుల్లో కూడాను మంచి రసపూర్ణంగా అవి తయారవుతాయి సరభూతంగా తయారవుతాయి అందువల్ల ఆయుర్వేదంలో మందులు కూడా తీసుకెళ్లి అక్కడ పెడుతూ ఉంటాడు బీజాలు కూడాను ఈవెన్ రైతులు కూడా పూర్వం ఏం చేసేవాళ్ళంటే విత్తనాలను కూడాను ఎండబెట్టినటువంటి విత్తనాల్ని మళ్లీ రాత్రిపూట చంద్రుల వెన్నెల్లో పోసేవాడు ఎందుకంటే అప్పుడు చాలా పుష్టికరంగా వస్తాయి అనేటువంటి ఉద్దేశం చేత దీనికి అందరికీ కారణం ఏంటంటే చంద్రుడు మనకు పుష్కలంగా సమృద్ధిగా పోషక శక్తులు రావడానికి ఆ చంద్రుని యొక్క కిరణాల్లో ఉంది భగవద్గీతలో కూడా కాబట్టి ఇలా పోషించేటువంటి వాడు చంద్రుడు అందువల్ల అన్ని లోకాలు ఉండినా వృద్ధి చేసేదానికి సూర్యుడు ఉండినా పోషణకర్త పోషించేటువంటి వాడు చంద్రుడై ఉన్నాడు గనక ఇక్కడ దేవతల దగ్గరకు వచ్చేటప్పటికి మహాశబ్దానికి అంగిగా చంద్రుడు నిలిచిపోయాడు పైగా చంద్రుడు దేనికి అధిష్టాన దేవత మనసో చంద్రమాహ ఎక్కడో విన్నట్టుకుంది ఇది తత్వబోధం కాబట్టి చంద్రుడు మనసుకు అధిష్టాన దేవత కాబట్టి చంద్రుడి యొక్క ప్రభావం మన మనసు మీద కూడా ఉంది మనసు సక్రమంగా ఉంటే ఏ పనైనా చేయగలం కాబట్టి మనసు అలా సక్రమంగా ఉండాలంటే చంద్రుడి యొక్క ప్రభావం మనసు మీద ఉంది కారణం చంద్రుడు మనసుకు అధిష్టాన దేవత కనుక సందేహం ఏమిక సందేహం అయితే ఒక్కటే అమావాస్య పౌర్ణం రోజు పిచ్చోళ్ళని చూస్తే అర్థమైపోతుంది ఇంకేమీ లేదు కాబట్టి మతి చెల్లించిన వాళ్ళని గనక పౌర్ణమి రోజు అమావాస్య రోజు గనక మనం చూస్తే అమావాస్య దగ్గర పడుతూ ఉంటేనే వాళ్ళలో మార్పులు వస్తాయి పౌర్ణమి దగ్గరకు వస్తూ ఉంటేనే వాళ్ళలో మార్పులు వస్తాయి ఎందుకని అది చంద్రుడి వల్ల ఏర్పడేటువంటి మార్పు మనసు మీద కాబట్టి మన దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది గనక కొంతవరకు మన దగ్గర కనిపించకపోవచ్చు కానీ పిచ్చోళ్ళ దగ్గర చాలా క్లియర్గా కనపడుతుంది పౌర్ణమి వస్తూ ఉందంటే పిచ్చోళ్ళలో మార్పు చూసుకుని చూడొచ్చు మనం ఇది చంద్రుడు అధిష్టాన దేవత కాబట్టి ఇక్కడ దేవతల మీద మనం ఎప్పుడైతే ఉపాసన చేస్తూ ఉన్నామో ప్లీజ్ ఈ వ్యాహృతుల ద్వారా దేవతల్ని ఉపాసించేటప్పుడు భూహో అగ్ని భువ వాయు సువ ఆదిత్య మహ చంద్రమా అది కాబట్టి ఈ చంద్రుడు మనల్ని ఎప్పుడు పోషించేటువంటి వాడు పోషణకర్త కాబట్టి ఎప్పుడు కూడాను చంద్రుని చూస్తూ ఉండాలి ఆ చంద్రుని యొక్క కిరణాలు కళ్ళ మీద కూడా పడాలి అమృతతుల్యం అవుతా ఉంటాయి దృష్టిలో కూడా మార్పు వస్తూ ఉంటుంది మనసుకు అధిష్టాన దేవత కాబట్టి కంటి మీద పడుతుంది కంటి మీద పడినటువంటి దాన్ని తెలుసుకునేది మనసు దీని ప్రభావం దాని మీద ఉంటుంది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది గనక కాబట్టి చంద్రుని యొక్క కిరణాలు ఎప్పుడు పడుతూ ఉండాలి అందువల్ల పూర్వం మన వాళ్ళు ఈ వెన్నెలలో కూడాను ధ్యానం చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా వాల్మీకి జయంతి ఇవి వచ్చినప్పుడు మేము చేసేవాళ్ళం చిన్నప్పుడు వాల్మీకి జయంతి వస్తే ఇక్కడ కూడా నేను మొట్టమొదటి ఒకసారి చేశాను ఈ ఆశ్రమం వచ్చిన తర్వాత కదా పాలు మీకు ఇచ్చుడా తాగి ఊరుకున్నారేం చెప్పరేంటి డబ్బులు తీసుకోపోవడం వల్ల అప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఇది పాత్ర తీసుకొని వచ్చి పాలన్నీ కూడా తెప్పించి ఆ రోజు బాగా కాసి రాత్రి పన్నెండు గంటల వరకు ఇక్కడ భజనలు గిజనలు పెట్టుకుని పన్నెండు గంటలకు అందరికి ఒక గ్లాసు పాలు ఇచ్చింది ఎందుకో తెలుసా ఆ రోజు వాల్మీకి జయంతి చక్కటి ఆ చంద్రుడి కిరణాలు గనక దాంట్లో పడినట్లయితే మంచి పోషక శక్తి వస్తుంది అని కాబట్టి పన్నెండు గంటల వరకు ఆ రోజు వాల్మీకి జయంతి రోజు ధ్యానం చేసి చక్కగా ఆ చంద్రుని యొక్క కిరణాలు ఆ పాలల్లో పడుతూ ఉంటే క్షీరంలో పడుతూ ఉంటే అదంతా అమృత స్వరూపంగా తయారవుతుంది గనక ధ్యానం చేసిన తర్వాత పరమాత్మను తెలుసుకుని నామం చేసి అవి పానం చేయడం అనేటువంటిది కూడా ఉండదు ఎందుకంటే ఇది దేహానికి ఆరోగ్యము మనసుకు ఆరోగ్యము అనే ఉద్దేశం చేత ఈసారి మనం చేస్తాం అనుకోండి కాబట్టి ఎప్పుడు కూడాను వెన్నెలలో ధ్యానం చేస్తూ ఉండడం ధ్యానం అయిపోయిన తర్వాత చంద్రుడిని కొంతసేపు చల్లగా చూస్తాం చూస్తారా ఇప్పుడేమన్నా చంద్రుడిని ఇప్పుడు చెప్పండి ఈ దేవతా సంబంధంగా వ్యాహృతుల ద్వారా దేవతలు మనం ఉపాసిస్తున్నాం కదా ఇప్పుడు ఈ ఉపాసనలో అంగి ఎవరు చంద్రుడు అగ్ని వాయువు ఆదిత్యుడు అంగాలు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏమేమైనాయి లోకాలైనవి దేవతలైనవి ఇంకేం కావాలి భోరితి వారుచ భువయితి సామాని సువరితి యజోగంషి మహయితి బ్రహ్మ బ్రహ్మణా వావ సర్వే వేదా మహీయంతే వేదాల దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వ్యాహృతల ద్వారా భూర్భువ మహ ఈ వ్యాహృతుల ద్వారా వేదాల్ని మనం ఉపాసించడం ఇప్పుడు నాలుగు వేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాహృతుల ద్వారా వేదాల్ని ఉపాసించడం దాని మీద మెడిటేషన్ ఎట్లాగూ భోహో ఇది వా కాబట్టి భూహు అనేటువంటిది ఋగ్వేదం భువ ఇది సామాని భువ ఇది సమవేదం సువహ ఇది యజోగంషి సువహ అనేటువంటిది యజుర్వేదం అధర్మ వేదం ఇంక్లూడెడ్ అని అర్థం అది త్రయీ వేద్య అని ఇంతకుముందు నేను చెప్పింది కాబట్టి దాంట్లోనే అధర్మ వేదం కూడా కలిసిపోయిందని అర్థం మహాయితి బ్రహ్మ అది మహాయితి బ్రహ్మ ఆ మహాశబ్దం ఇక్కడ బ్రహ్మ ఎందుకని బ్రహ్మణావావ సర్వే వేదా మహీయంతే వేదాలనంతా కూడాను వృద్ధి చేస్తూ ఉండేటువంటిది వృద్ధవు వృద్ధి చేసేటువంటిది బ్రహ్మమే కదా ఇక్కడ బ్రహ్మం అంటే ఏంటో తెలుసా ఓంకార రాసుకోండి ఓంకార ప్రణవ బ్రహ్మం వాచ్యం తస్య వాచక ప్రణవ ఓంకార ఇది బ్రహ్మ ఇది ఓంకార మరి ఎన్నో పేర్లున్నాయి కదా ఓంకారం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది తస్యవాచక ప్రణవ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఎందుకనంటే మనకు రామకృష్ణాది అవతారాలు వచ్చి ఉండకపోవచ్చేమో గాని సృష్టి క్రమాన్ని చెప్పేటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కదా వాళ్ళని చెప్పచ్చు కదా కానీ ఎందుకు ఓంకారాన్ని చెప్పాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు మీరు వెన్నెల్లో కూర్చోన్నారని అర్థం ఓకే కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఎవరైనా చెప్పచ్చు కదా అంటే ఆ పేర్లలో ఏముంది తెలుసా ఇప్పుడు బ్రహ్మ అన్నాం అనుకోండి సృష్టికర్త విష్ణు అన్నాం అనుకోండి ఆయన మనల్ని పోషించేటువంటి వాడు స్థితికర్త